माते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपम् घोरमीदृम् ममेदम् व्यपेतभिः प्रीतमनाः पुनस्त्वम् तदेव मे रूपमिदम् प्रपश्य माते व्यथा मा भूत्ते भयम् मा च विमूढभावो విమూఢచిత్తత దృష్ట్వా ఉపలభ్య రూపం ఘోరం ఈదృక్ యథాదర్శితం మమైదం ఇదం వ్యపేతభీ విగతభయ ప్రీతమనాశ్చ సన్ పునః భూయ త్వం తదేవ చతుర్భుజం శంఖచక్రగదాధరం తవ ఇష్టం రూపం ఇదం ప్రపశ్య